నిలో నిలో నిల్పు బల్లే నిలపరా పోదారే నిలో నిలో నిల్పు బల్లే పలికించి మరి మాట పదే పదే వేతాము పలికించి మరి మాట పదే పదే వేతాము నిలో నిలో నిల్పు బలే నిలపరా పోదారే మేకపోతులు కొన్ని వెలుగా తెచ్చాము మేకపోతులు కొన్ని తల్లి అమ్మ మేకపోతులు కొన్ని వెలుగా తెచ్చాము మేకపోతులు కొన్ని ఇమయము చూపించే నీకే ఇస్తావమ్మా నిమయము చూపించే నీకే ఇస్తావమ్మా అమ్మ ముందల పప్పలు అమ్మోరి కట్ట మందోరమ్మ ముందల పప్పలు ఎంగిలి చేశావంటే తాను చంపకాయ ఎంగిలి చేశావంటే తాను చంపకాయ నిలు నిలో నిలుపుబలే నిలబరా పోగా నిలు నిలో నిలుపుబలే చూసినావ పిన్నమ్మ పోతు రాజాట కర్ర చూసినావ పిన్నమ్మ పోతు రాజాట కర్ర చూసినావ పిన్నమ్మ ఎనిపోతులయ్యడానికి ఎంత లావునున్నాదో ఎనిపోతులయ్యడానికి ఎంత లావునున్నాదో నిలో నిలో నిలుపు బలి నిలపరా పోదారే నిలో నిలుపు బలి అన్నని కాడున్నా అట్టి పండేది రాయన్నని కాడున్నా అట్టి పండేది రాయన్నని కాడున్నా అందుకోరా పండు అందుకోరా పండు అమ్మా పట్టుకోరా రెండు ఓరే ఓరే పట్టుకోరా రెండు అమ్మోరు పాదాలు పట్టుకోరా రెండు కొట్టరా గద్దె మీద కొబ్బరికాయల మూడు కొట్టరా గద్దె మీద కొబ్బరికాయల మూడు నిలు నిలు నిలుపుబలే నిలపరా పోదారే నిలు నిలు నిలు పాపాలే ఎయ్యరా దోపాము పొయ్యిరా దోపాము ఎయ్యరా దోపాము పొయ్యిరా నిలువు దోపు ఎయ్యరా దోపాము నడు మొక్కిని మొక్కుల పాగించేద్దాము నడు మొక్కులు మొక్కుల పాగించేద్దాము నిలు నిలు నిలుపు బలి పోజాని నిలపరాపోదారే నిలో నిలో నిల్పుబలే పోదారే నిలో నిలో నిల్పుబలే పోదారే నిలో నిలో నిల్పుబలే పోదారే నిలో నిలో నిల్పుబలే కొయ్యరా కోడిని ఎయ్యరాయటాని కొయ్యరా కోడిని అమ్మోరు పేరు చెప్పి అనబాగించేద్దామో అమ్మోరు పేరు చెప్పి అనబాగించేద్దామో గుబుకిర్రి గుబు గుబుకిర్రి గిబ్బకిర్రి గిబ్బు గిబ్బకిర్రి జమ్మకిడ లక్షణ అమ్మవారు సంబరాలకు ఈనాడు ఆడిన ఆడంబరాలకు తప్ప తాగుదాం తేగా నరుకుదాం చైతక్కాలాడుదాం